సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఆరు శ్రీహరి చేసిన చిహ్నలివి ఈ మోహము విడుచుట మోక్షమది మనినంబేది మణుగననేది కలుషపు మలముల కాయమిది కలిగినదేది కడులేందేది చలనపు మాయల జన్మమిది తనిసినదేది తనియనిదేది దినదినమాకలి తీరదిది కొనయిందేది గురి మొదలేది పనిగును కర్మపు బంధమది నిండినదేది నిండనిదేది కొండల పొడవుల కోరికది అండని శ్రీ వెంకటాధిపు శరణని ఉండుటైహ పరయోగమదీ